మెచ్చు మెచ్చకుంటే మాను మించినే నడకమాన అచ్చపు నీ సూత్రధారి నవధరుదేవా ఒక్కడనే జీవుడను ఓహో హరీ పెక్కు బహురూపాలే పెంచి అడితి తక్కిన ఇంద్రియములే తగు మేళము అక్కజపు విద్యవాడ నవధరుదేవా సూటి నించుకంతవాడ చూడవే హరీ వీటి సంసారపు బారి విద్యలడితి పాటినా కర్మమే క్రియాభాషాంగము ఆటవాడనింతే నేను అవధారుదేవా చేరి చిత్తగించు మీ శ్రీ వెంకటేశనేడు మేరతో భక్తినే మోకు మీద ఆడేను ఈరాని పదవులు ఇచ్చితి నాకు ఆరితేరి గెలిచితి నవధారుదేవా